దేహాత్మజ్ఞానవజ్ఞానం దేహాత్మజ్ఞానబాధకం ఆత్మన్యేవ ఈ శ్లోకాలు కఠినంగా ఉంటాయి ఉపదేశసాహసిన శ్లోకాలు కూడా అన్వయం చేయడం కొంచెం కష్టంగా ఉంటాయి కష్టం అంటే వేదాంత శాస్త్రంలో సంస్కృత సాహిత్యంలో కూడా మంచి పరిజ్ఞానం ఉన్నవాళ్ళకి కష్టం లేదు మిగతా వాళ్ళ వల్ల ఉండదు విద్యతే వాళ్ళు బాగా మీకు ఈ వేదాంతం చెప్పే చోట కూడా ఏదో కఠోపనిషత్తు అదే తత్వబోధ ఆత్మ ఆత్మబోధ కూడా జటిలంగా ఉంటుంది నిజానికి దానిలో చెప్తాను కదా వరిష్ణ అది రెండు పబ్లిష్ కూడా చేయించాలి రామకృష్ణ మిషన్ వాళ్ళు మంచి కృషి చేసి దాన్ని పబ్లిష్ చేశారు దానికి అనువాదం వచ్చేసి బాగుంది అనువాదం ఇంగ్లీష్ లో అంతకంటే పెద్ద మంది ఎవరు చేయగలుగుతారు అలా వాళ్ళు చేశారు ఎవరో కొద్దిమంది ఆచార్యులు ఇప్పుడు ఈ గ్రంథాలను చూసి చదివి పాఠం చెప్పాల్సిన మొనగాళ్ళు ఎక్కువ మంది లేదు మా చిన్నప్పుడు మొనగాళ్లకు మొనగాడు అని సినిమా ఒకటి ఈ ఉపదేశం పాఠం అంటే మొనగాలకు మొనగాలి మరి ఇప్పుడు ఆ శ్లోకం చూడడానికి సింపుల్గా ఉన్నట్టు అన్ని ఉంటుంది అన్వయం చేయడం మొదలు పెడితే తెగదు అయినా పర్వాలేదు యజ్ఞ ఎవరికైతే ఆ యజ్ఞ కనపడడానికి అయిపోవడంలో ఎక్కడో ఉంటుంది మధ్యలో కనపడడానికి దేహాత్మ జ్ఞానము లోకములోని వాడికి దేహమే ఆత్మ అనే భావన ఉన్నట్లుగా ఆత్మని సేవ శుద్ధ చైతన్యమునందు మాత్రమే జ్ఞానం ఇది స్వరూపము అనే జ్ఞానము దేహాత్మ జ్ఞాన బాధకం దేహమే ఆత్మ అనే భావనను తొలగించేది అవేదనము అవును ఓకే ఓకే ఒక ఆయన ఉన్నాడు ఆయనకి నేను అనే భావన ఎలా ఉన్నది ఆ ఒక ఆయన ఎవరంటే మనమే లోకంలో మీరు ఎవరినైనా అడగండి బయటకు వెళ్ళి ఆ రోడ్డు మీద ఉన్న వాళ్ళని అడగండి ఎవరు అడుగుతారు ఎవరిని నేనంటే ఏమిటి అని అడగండి అడిగితే ఆయన కోప్పడతారు ఏమిటైనా ఇలాంటి విద్య ప్రశ్న అడుగుతాం నేనంటే విద్య నేను అని దేహాన్ని చూపిస్తాను అంటే దేహమే నేను అనే జ్ఞానము అనే భావన జ్ఞానం అంటే భావన అనే భావన అనే నిశ్చయము అనే నిశ్చయము లోకంలో చాలా గట్టిగా ఉంటుంది మనకు కూడా ఒకప్పుడు అలాగే ఉండేది కాబట్టి దేహమే నేను అనే అంత అనే అనే భావన అనే నిశ్చయము లోకంలో జనులకు ఎంత గట్టిగా ఉంటుందో అంత గట్టిగా మీకు ఆ శుద్ధ చైతన్యమే నేను అనే భావన ఉండాలి ఉంటుంది మీరు అభ్యాసం చేయాలి అభ్యాసం అంటే ఏంటి పంచదశి ఉపదేశోత్తరాహస్తి ఉపనిషత్తు మొదలైనటువంటి గ్రంథములను చదువుతూ ఉంటాను చదువుతూ ఉంటే నీకు చదివేయడమే అర్థమైపోవు పాఠం వింటూ పాఠానికి రమ్మంటే ఏంటంటే మేఘం కనపడుతూ ఉన్నాను లేదా ఎండ ఎక్కువగా ఉన్నాను లేదా టెంపరేచర్ ఎక్కువగా ఉన్నాయో లేదా సరిగ్గా పనిచేస్తుంటే టెలిఫోన్ వచ్చిందను ఇలాంటి సాకులు వీటిని దగ్గరికి రానివ్వకూడదు అలాంటి సాకులు వెళ్ళి దగ్గరికి రాకూడదు భూమి ఆకాశము ఏకమైన ఏకమైపోయినా సరే క్లాస్ ఉంటే క్లాస్కు వెళ్ళిపోవడమే ఎండదే ఉంటే ఎండ ఎలా ఉంటుందంటే ముందు కొంచెం ఎక్కువ ఉంటుంది తర్వాత తగ్గిపోయిన తర్వాత అరగంట తగ్గిపోయి తగ్గిపోయిన తర్వాత ఎంత హాయిగా ఉంటుందో కాబట్టి దాని మీద అటువంటి శ్రద్ధ పెట్టుకుని క్లాసులు జాగ్రత్తగా ఇంకో ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ ఈ సంసారపు కబుర్లో పడుకోకుండా ఏకాంతంగా ఉంటూ స్వామి రామకృష్ణ మొదలైన మహాపురుషుల యొక్క బోధనలను శ్రీరామకృష్ణ గురుదేవులు మొదలైన వారి బోధనలను చదువుకోవాలి మీరు శ్రీరామకృష్ణ గురుదేవులు తెలుగు లేదా ఇంగ్లీష్ లో ది శ్రీరామకృష్ణ అగ్రీడ్ దర్శనం మరి స్వామి నిఖిలానంద అంతలా పుస్తకం అదొకటి తెచ్చుకుని మీరు చదువుకోవాలి నేను చదవడం అభ్యాసం చేయాలి నేను అమెరికాలో చాలా మందికి రికమెండ్ చేశాను ఆ పుస్తకం దాంతో ఆ పుస్తకాన్ని కొన్ని వందల కాపీలు ఎలా చేసింది ఆమె బుక్ స్టోర్ బుక్ స్టోర్ లో ఉన్న ఆవిడ కొన్ని వందల కాపీలు పెట్టి వాటిని ఆవిడ వితరణ చేసింది నేను క్లాస్ లో మీరు టాస్టల్ చదువుకోండి అని నేను చెప్పడం వాళ్ళు వెంటనే చదువుకోవడం క్లాస్ అవుతుంది బుక్ స్టోర్ వెళ్ళిపోయి ఆ టాస్టల్ ఉందా అని అడగడం అవి దగ్గర కొన్ని కాపీలు ఉంటే అవన్నీ ఎంత వెంటనే కట్ చేయకపోతే మళ్ళీ చెప్పి అలా కొన్ని వందల కాపీలు ఆవిడ వితరణ చేసింది ఆవిడ అది కాపీ వితరణ చేసిందనే సత్యాన్ని గమనించి మన రామకృష్ణ మిషన్ దోమల కూడా వాళ్ళు ఆమె హైదరాబాద్ వచ్చినప్పుడు ఆవిడకి చీరా తాగలిగారు ఈ కథపై తిరిగిస్తారంటే మీకు ఆ పుస్తకం అంత విలువైనది దాని తెలుగు అనువాదం శ్రీరామకృష్ణ ఉపనిషత్తు అనే తెలుగు ఒక పుస్తకం ఏదైతే ఉండాలి అది ఎవరప్పుడు చూసి చదువుకుంటూ ఆ రకంగా మీరు కొంతకాలం అభ్యాసం చేస్తే నేను ఈ దేహము అనే భావన పోగుతాను అది పోయి దాని స్థానంలో ఆ శుద్ధమైన చైతన్యం ఏది కలదో అది నేను అనే అనే జ్ఞానము కలుగుతుంది అంటే ఎలా కలుగుతుందో తెలుసిన లోకంలో ఉన్న వాళ్ళకి దేహమే నేను అనే అనే భావన ఎంత గట్టిగా ఉన్నదో ఈ సాధనలోనూ కూడా ఆ చైతన్యమే నేను అనే జ్ఞానము అంత వ్యక్తిగా కలుగుతుంది అలా ఎవరికి కలుగుతుందో ఎస్య భవే సహా అతి వాడు నన్నది కోరకున్నప్పటికీ ముఖ్యతే ముక్తిని పొందుము వాడు నాకు మోక్షం కావాలి అని కోరక్కర్లేదు మోక్షాన్ని పొందేది ప్రతిదీ అలా కోరుకుంటూ ఉండకూడదు నాకు కోరుకోకూడదు నాకు బంగారం కావాలి అని కోరుకోకూడదు మీరు కోరుకుంటే అదే వచ్చేసి మీకు కోరుకోకుండా వచ్చిందనుకోలేదా అది చూసుకోండి కోరుకోకుండా వస్తే చూసుకోవాలి తప్ప అలా కూర్చుని కోరికలు కోరుకుంటూ ఉండడం కోరికలకు తగ్గట్టుగా పూజలు పారాయణలు మొదలు ఉండడం అలా చేయకూడదు పొందడం వేరే టాపిక్ కాబట్టి నాకు మోక్షం కావాలి మోక్షం కావాలని హడావిడి చేస్తే ఏమైనట్టు ఆ ఆత్మస్వరూపం విషయంలో నేను నిశ్చయము వ్యక్తిగా ఏర్పరచుకోవాలి ఆ చైతన్యమే నేను అనే నిశ్చయాన్ని నేను గట్టిగా ఏర్పరచుకోవాలి ఎంత గట్టిగా అంటే దేహమే నేను అనే నిశ్చయం సమాజంలో లౌకికులందరూ ఎంత గట్టిగా ఉందో అంత గట్టిగా ఈ చైతన్యమే నేను అనే నిశ్చయం మీరు ఉన్నట్లయితే దాని వలన దేహమే నేను అనేటువంటి ఆ తప్పు నిశ్చయము తొలగిపోయి మీరు మోక్షం కావాలన్నా అక్కర్లేదన్నా కూడా మీకు మోక్షం వచ్చే వస్తుంది పూర్వం ఒక ఆయన ఆయన దేవాలయం అడుగు మీద పడుకుని విశ్రాంతిగా ఉంది ఎక్కడో దృష్టిలో ఓ రోజు లక్ష్మీదేవి తెల్లవారు నామన ఆయనకి కళలో కనపడింది ఈ కథలన్నీ ఇలాగే ఉంటాయి దేవతలు ఎప్పుడు కనపడతారు లోనే కనపడతారు దేవుల్లో ఉన్నప్పుడు ఏ దేవత సో కళలో కనపడి నేను నేను అనుగ్రహిస్తాను అని అంటే అంటే ఆయన అన్నాడు అమ్మా నాలుగు నన్ను నన్ను నన్ను ఎవరో నాకు వద్దు మీ అనుగ్రహం కావాలని కోరివాడు కొన్ని వందలు వేల మంది ఉంటారు గ్రామంలో వాళ్ళలో ఎవరైనా అనుగ్రహించు నాకు అక్కర్లేదమ్మా నన్ను ఇలా ఉందని నేనేదో లక్ష్మీదేవిని బలి చేస్తాను అని అన్నాడు ఆయన అంటే లక్ష్మీదేవి బహుమోయింది ఎవరెవడు కావాలనడానికి నీ ఇష్టమేనా అక్కర్లేదనడానికి నీ ఇష్టమే కావాలనడానికి నీ ఇష్టం లేదు అక్కర్లేదనడానికి కూడా నీ ఇష్టం లేదు నేను నిన్ను అనుగ్రహించుకున్నాను నీ ఇచ్చ ఉన్నా లేకపోయినా సరే నీ దగ్గర ఎప్పుడు డబ్బు అలాగే కనకం ఆడిపోతూ ఉంటుంది నువ్వు డబ్బు ఉందన్నా కూడా నీ ఇచ్చిన డబ్బు ఉంటుంది మా చిన్నప్పుడు నియమం వచ్చింది ఉందంటే మీరు చూడలేదు నేను చూడ ఎవరో చూశాను విన్నాను నాకు చూస్తుందంటే ఎప్పుడో అరవై ఏళ్ల క్రితంలో ఎప్పుడో విన్నాను యాభై అరవై వేల కాబట్టి సో అలాగానే వాడిని ఆశీర్వదించి ఆయన చేతిలో ఎప్పుడూ డబ్బే వదుకోబోయి డబ్బడతాడు డబ్బు ఆ రకంగా నాకు ఈ మోక్షం వద్దు అన్నా కూడా ఎప్పుడైతే దేహాత్మ జ్ఞానం తొలగిపోతుందో అప్పుడు మోక్షం వాడికి వచ్చేస్తుంది ఇంకో దాన్ని చెప్పండి మంచి శ్లోకం ఎవరికైతే దేహాత్మజ్ఞానము లోకములోని జనులకు దేహమే ఆత్మ అనే నిశ్చయము గట్టిగా ఉందినో అటులనే ఆత్మనే సేవ చైతన్యమునందు మాత్రమే జ్ఞానం ఇది నా స్వరూపము అనే నిశ్చయము దేహాత్మ జ్ఞాన బాధకం దేహమే ఆత్మ అనే నిశ్చయమును తొలగించేది భవేత్ అవునో సహా అతివాడు కోరమున్నప్పటికీ వెంటనే భగవత్వాన్ని నేర్చుకోవచ్చు దేహమే ఆత్మ అని అనుకున్నంత వరకు వాడు సంసారంలోనే ఉంటాడు దేహాత్మ జ్ఞానం తొలగిపోయి ఆ శుద్ధ చైతన్యం ఆ ఎరుక ఆ ఎరుక తెలియదు అది నేను అనే నిశ్చయంగా మీద అదే లెవెల్లో గట్టిగా కలిగిందంటే మోక్షం మీరు ఆయన స్వామి ఓంకారము ఉన్నారు ఎందుకు ఆయన ఇదే చెప్పేవారు గట్టిగా ఈ శ్లోకం చెప్పేవారు నా అభిప్రాయం కాదు ఆయన ఇంగ్లీష్ లో చెప్పేవారు ఇంగ్లీష్ లోనే మాట్లాడేవారు తెలుగులో మాట్లాడేవారు కాదు ఉండడం తెలియదు అక్కడ అన్నవరం దగ్గర తోట పనులు ఉండేవారు దాన్ని తెలుగు మాట్లాడేవారు కాదు ఎప్పుడు ఇంగ్లీష్ ఇది వచ్చిన వాళ్ళు ఈ నీకేముందా బాబు భగవంతుడు అని పాపం వాళ్ళు తమలు పంపుతున్నారు ఆయన మాత్రం ఇంగ్లీష్ ఆయన ఇంగ్లీష్ ఎలా ఉంటుందో తెలిసిన పండితులకు కూడా ఛాలెంజ్ చేసి సవాళ్ళు అంత కానీ ఆయన బోధ మటుకు అమృతం ఎంత ఇన్స్పైరింగ్ అంటే నేను తోటపల్లి ఒక రెండు సార్లు వెళ్ళాను వాళ్ళు ఇన్వైట్ చేస్తే వెళ్ళాను ఒకసారి ఇన్విటేషన్ మీద వెళ్ళాను రెండు మూడు నాలుగు సార్లు అక్కడ నుండి ప్రకృతి శాంతి ఆశ్రమం పేరు తగ్గట్టుగా ఉందని వెళ్ళాను ఆ వెళ్ళినప్పుడు ఆయన రచనలను చూసి వాళ్ళు నాకు పుస్తకాలు ఇచ్చేవారు ఆ పుస్తకాలు ఉండేవాడిని అక్కడ కూర్చుని వాళ్ళ చేత మనం ఇన్స్పైర్ వాళ్ళు కోరినప్పుడు ఒక రచనను నేను తెలుగులో అనువాదం చేశాను దాని పేరు ధ్యానము చిన్న పుస్తకం అవడానికి చిన్నదైనా చాలా విలువైనది ఇప్పుడు ఈ శ్లోకం చిన్నది కాదు అయినా కూడా ఈ మొక్కలు శ్లోకం కోరుకుంటే మీకు అవసరం కోరుకున్నావు ఈ సంసారం మిమ్మల్ని ఏం చేయలేదు పుస్తకం చిన్నది కాబట్టి తక్కువ విలువ అనుకోకూడదు చాలా గొప్ప విలువైనటువంటి బోధన ఆయన చెప్పి వాళ్ళు విధంగా దేహాత్మం దేహాత్మ భావమే బంధము నేను శుద్ధం చేసుకోవడానికి తెలియకపోతే మనం ఏం చేస్తామంటే ఈ బంధాన్ని మోక్షాన్ని చాలా జటిలంగా తయారు చేసి వాస్తవానికి సంసారము సింపుల్ దేహమే నేను మోహనము సింపుల్ అది ఎదుకయే నేను దేహాత్మజ్ఞాన విజ్ఞానం దేహాత్మజ్ఞానబాధకం ఆత్మేవ భవేత్య అనేచ్చన్నతి ముచ్యతే పరోక్షమపరోక్షం జ్ఞానమజ్ఞానముచ్చత నిత్యాపరోక్షరూపేతి స్వయం సద్శమే యథా పరోక్షమపరోక్షం జ్ఞానమజ్ఞానమిచ్చద నిత్యాపరోక్షరూపే ద్వయము సశమే పరోక్షం అపరోక్షం జ్ఞానం అజ్ఞానం ఇది అద నిత్యాపరోక్షే స్వయం అతి స్వయం సే ఇప్పుడు ఆత్మ ఉందండి ఈ ఆత్మ ఆత్మ అంటే ఎవరు మీరేగా అయితే ఆత్మ అంటే లేదా పెద్ద దగ్గర లేదా ఎక్కడైనా దూరంగా ఉందా మీరే ఆత్మ మరి మీరే ఆత్మ అయినప్పుడు మీకు మీకు దగ్గరగా ఉన్నారా దూరంగా ఉన్నారా మీరు మీరే అయి ఉన్నారు నిజానికి దగ్గరగా ఉన్నారని చెప్పడానికి కూడా వీలు లేదు మీరు మీరే అయి దగ్గరగాను లేవు దూరంగాను లేవు మేము మేమే మీకు మీకు మీకు మీరు తెలియనా తెలియదా నాకు నేను తెలియడం తెలియకపోవడం ఏంటండి నాకు నేను తెలియదు నేను తెలుసుకునే ఉన్నా తెలియకపోవడం చదువుకుంటూ కూడా వాళ్ళను సరే మీకు మీరు ప్రత్యక్షమా పరోక్షమా ప్రత్యక్షమే అపరోక్షమే పరోక్షం కానీ కాదు సో రమణమోహన్కి మీకు ఒక ఆయన వెళ్ళారు వెళ్ళి నేను చాలా దూరం నుంచి వస్తున్నానండి చెన్నైలో రైలుకి వచ్చాను రైలు వచ్చి నాకు ఆత్మస్వరూపం అంటే ఏదో చెప్పండి మీరు అని అడిగారు అడిగారు అన్నారు చాలా దూరం నుంచి వచ్చింది ఎవరనుకుంటున్నావు వచ్చింది నేనేనండి అదేనండి ఆత్మ అంటే అదే ఆత్మ అంటే కాదండి శుద్ధ చైతన్య స్వరూపమైన ఆత్మ అదే నువ్వే మరి నాకు తెలియదు కదా తెలియకూడదు నువ్వే అది అడిగి ఉన్నావు అది నువ్వే అడిగి ఉన్నావు మరి ఎందుకు వాళ్ళు తెలియదు అనిపిస్తుందండి అదో ప్రారంభం అంటే ఆ తెలియదు అనిపించడమే నీ సమస్య నాకు ఆత్మస్వరూపం గురించి చెప్పండి నేను వినేది కాదండి నువ్వు వినేది కాదు అది నువ్వే నేను ఆత్మను తెలుసుకోవడం లేదు ఆత్మవే అయి ఉన్నాను ఆ సంగతి నువ్వు తెలుసుకోవడం ఆత్మకు దూరంగా ఏమి ఇలా ఉంటుంది సంసారం కాదు ఈ ఆత్మజ్ఞానం అనేది ఇంత జటిలముగా ఇంత సూక్ష్మంగా ఉంటుంది ఆ మాట చెప్తున్నాను పరోక్షం పరోక్షం అపరోక్షం చ జ్ఞానం అజ్ఞానం ఇది అద నిత్యాపరోక్షరూపే అతి వయం సత్ దశమే యథా నిత్యాపరోక్షరూపే నిత్యముగా అపరోక్షముగా ఆత్మస్వరూపము ఉన్నప్పటికీ పరోక్షం అపరోక్షం ఆత్మ పరోక్షము మరియు అపరోక్షము అనియు జ్ఞానం అజ్ఞానం ఇది ఆత్మ తెలియను ఆత్మ తెలియదు అని అదహ వయం రెండు రకముల అనుభవములు సాదు కలుగును ఇప్పుడు అది రెండు రెండు జంటలు జంటలు ద్వయం అంటే జంట రెండు జంటలు ఒక జంట ఏమిటి పరోక్షం అపరోక్షం ఇంకో జంట జ్ఞానం అంటే ఏమంటే ఆత్మ తెలుసా మీకు అదే తెలియదండి మాకు అదే తెలియకపోవడం ఆత్మ అంటే నువ్వే కదా నీకు నువ్వే తెలియదా అదే తెలుసునండి అంటే ఈ ఆత్మ జ్ఞానం అనాలా అజ్ఞానం పెద్ద సమస్య ఇది ఒక డేట ఏమో ఆత్మ నీకు దగ్గరగా ఉందా దూరంగా ఉందా దూరంగానే ఉందండి ఆత్మ దూరంగా ఉన్నాడని మొహం ఆత్మ అంటే నువ్వే కదా అయితే మరి దగ్గర ఉందండి సో ఇది ఇంకోటి తెలుసా పరోక్షం అపరోక్షం సో ఈ ఆత్మ విషయంలో పరోక్షం అపరోక్షం అని అని ఒకటి అంటారు తెలియక అని ఇంకోటి అంటారు ఈ జడతం ఇలా ఉన్నాయి చాలా విజయంగా దూరంగానే ఉంది యథా ఎలాగంటే దేశమే పదవవాణియందు వేదాంతులకి ఒక కథ ఉన్నది ఇది వేదాంతుల కథ ఈ కథను వేదాంతులు తప్పిస్తే ఇంకెవరు చెప్పలేదు ఒక పరమానందయ్య గారు ఒక ఆయన ఉండేవారు ఆయన దగ్గర పది మంది శిష్యులు ఉండేవారు పది మంది శిష్యులు ఒక రోజు పక్క ఊరికి వెళ్ళాలని వచ్చింది అక్కడతో సంతర్పణతో రేపు పిలిస్తే వెళ్తామని అన్నారు వెళ్ళమన్నారు ఆయన అయితే ఈ ఊరి నుంచి ఆ ఊరికి వెళ్లే దారిలో వేరు వేరు ఉన్నది వేరు దారి వెళ్ళాలి మా చిన్నప్పుడు అలా ఉంది నరేంద్రపురం నుండి వెళ్ళకూడి వెళ్ళాలంటే రేవడి కాలవా అని ఒక కాలం ఒకటి అది దారి వెళ్ళాలి దానికి ఒంటెన ఉండేది కాదు ఒంటెన ఉండేది కాదు జనం ఎలా వెళ్ళేవారో తెలిసిన ఎద్దుల బండి ఎక్కి ఆ ఎద్దుల బండిని దాంట్లోంచి తోడుకుంటూ వెళ్తుంది ఆ ఎద్దులు ఆ టౌన్ దిగి ఆ నీళ్లలో ప్రవేశించి ఆ నీళ్లను దాటుకుని మళ్ళీ ఆ బండిని బండి లాక్కుంటూ పోతాయి మంచి మిత్రంగా ఉండాలి ఎద్దులు నీళ్ళ ఎద్దులు ఇంకా లాక్కుంటాయి ఆ బండి మీద కూర్చోవాలి అప్పుడు ఒకవేళ బండి లేదనుకోండి మనమే ఆ ఇంటి చేసిన పని మనమే చేసి ఇప్పటికీ కొన్ని చోట్ల అలా ఉంటుంది ఇప్పుడు మోడీ గారు వచ్చి బాగు చేసుకుంటూ వస్తున్నారు అని నేను మొత్తానికి కొన్ని చోట్ల అలాగే సో ఈ పరమానంద శిష్యులు పది మంది ఏడు దాటి అవతలకి వెళ్ళాలి ఈ ఏడుకి అప్పుడప్పుడు వరదలు వస్తూ ఉంటాయి వరద వచ్చిందంటే ప్రవాహం ఎక్కువ వచ్చేసి కొట్టుకుపోయే ప్రమాదం కూడా ఉంటుంది వాళ్ళందరూ ఫ్లాష్ ఫ్లడ్ అలా అలాంటి తీసుకో తక్కువ వచ్చేస్తుంది ఎవరో ఒకరు కొట్టుకుపోతారు మళ్ళీ వరద ఉండదు అలా అయితే చాలా సార్లు ఆ ఏడు ఏడు మనిషిని బలికొన్నది అని కూడా అక్కడ కథల కింద పెట్టుకుంటూ ఉంటారు ఏడు బలికొన్నది అంటే వీళ్ళందరికీ అభిప్రాయం దేవత ఒకటి ఉంటుందని ఆ దేవత ఎవరినో ఒకళ్ళని బలి తీసుకుని ఇలా తీసుకుని కొడుకు తీసుకుని ఎవరు పెట్టాడు ఎవరు ఉన్న నిశ్చిత నేతలు ఒకరు పెట్టారు ఇప్పుడు పదిహేను శతాబ్దంలోనూ పదహారు శతాబ్దంలోనూ పెట్టుకుంటారు ఆ పెట్టింది అలాగే మిగిలిపోయింది ఇప్పటికీ ఇప్పటికీ పీఠాధిపతులు కూడా కొంతమంది అదే పట్టు కూర్చున్నారు ఇప్పటికి కూడా వాళ్ళేమి ఎదగలేదు అలాగే ఉండిపోయారు సో మొత్తానికి ఏడు ఎవరినైనా పడుకునే అవకాశము కలదు ఇదే hmm. ఈ పరమానంద గారు ఆయన శిష్యులు సంగతి ఆయన తెలుసు కదా ఆయన వాళ్ళలో కొంచెం భిన్నంగా ఉన్నవాడిని ఒకరిని పిలిచి ఈ మీరు పది మందిగా మీకు నువ్వు నాయకుడవు ఈ పది మంది కూడా భద్రంగా అవతలికి వెళ్ళే కూర్చి నీది మళ్ళీ అక్కడ నేల అయిపోయిన తర్వాత సాయంకాలం మళ్ళీ భద్రంగా ఇంటి వచ్చే కూడా మీకే ముఖ్యంగా ఏడు దాటేప్పుడు నువ్వు కాపాడుకో ఇటువంటి పది మంది దిగితే అవతల నుండి ఎంతమంది ఎక్కాలి చెప్తూ పది మంది ఎక్కాలి చక్కగా లెక్క తీసుకుంటూ ఉండు ఎవరు కూడా మిస్ అయిపోకూడదు జాగ్రత్తగా తీసుకెళ్ళి తీసుకురా అని పరమానందయ్య గారు ఓ శిష్యుడికి ప్రమాణించారు ఒక చిత్తమైన శిష్యుడికి ప్రమాణించారు ఆ శిష్యుడికి ఊళ్ళు చిత్తంగా ఉండే కానీ గుర్తు పెరగలేదు ఓకే వీళ్ళు వెళ్ళారు అందరూ పూర్వమంతో ఆ ఏడులో దిగే అవతలం చేరుకుంటారు తర్వాత ఇతను లేదను ఈ నాయకుడు అందరూ నిలబడండి అంటే రికమెండ్ చేయడం తొమ్మిదే వచ్చాయి అంటే ఏదో మీరందరూ లైన్ లో నిలబడండి ఒక పద్ధతిగా నిలబడండి ఎందుకంటే ఇలాగ గుండ్రంగా ఇంకొక తిరుగుతుంటే లెక్క పెడితే తొమ్మిదే వస్తాం కాబట్టి కరెక్ట్ గా నిలబడాలి అని వాళ్ళందరినీ లైన్ లో నిలబెట్టి మళ్ళీ నిలబెట్టారు మళ్ళీ కొద్దిగా వచ్చి అప్పుడు అదే మీరు అలాగే పొట్టి పొడుగు తేడాలు లేకుండా అందరూ ఒక అలాగా అవకతవకగా నిలబడితే లెక్క సరిగ్గా రావట్లేదు అందరికంటే పొడుగు అని ఇక్కడికి వచ్చి మిగతా వాళ్ళందరూ ఆ వలసలో వాళ్ళు అక్కడ అలా నిలబడండి అని మళ్ళీ నిలబెట్టారు నిలబెట్టి మళ్ళీ లెక్క పెట్టారు పొడుగు వాళ్ళ దగ్గర నుంచి లెక్క పెట్టారు తొమ్మిది అయ్యరామ ఇదేం కాదు మళ్ళీ కొట్టి వాళ్ళ నుంచి రివర్స్ లో లెక్కబెట్టాడు మళ్ళీ ఇంకో తెలియదు అప్పుడు అతను నిశ్చయం అయిపోయాడు ఏమని పదమవాడు తప్పిపోయినాడు దశమాన అంటే పదమవాడు తప్పిపోయినాడు ఇంకెక్కడ తప్పిపోతాడు ఏడు పదమవాడు బలి కొన్నది అని వాళ్ళు విజ్ఞప్తి చేశారు చేయగానే తొమ్మిది మంది అయ్యో అయ్యో అయ్యో అయ్యో అంటూ గట్టు నీళ్ళు కొడుతూ బోరు బోరు ప్రారంభించారు ఎవరి కోసం పదవ వాడి కోసం వీళ్ళు కూడా వాళ్ళతో పాటు చేరి వీళ్ళు కూడా ఏడుస్తుంది వీళ్ళతో అట్నుంచి ఒక పెద్ద ఆయన వెళ్తున్నాడు పది మంది విద్యార్థులు వీళ్ళు పంచిపెట్టలు వీళ్ళు చిన్నతలు అక్కడ కూర్చుని బోర్ బోర్మలు ఎదుర్కొంటే చూసి పాప ఆయన మనస్సుకి జాలి పెట్టి ఏమిటో ఏడుస్తున్నారు అంటే వాళ్ళలో ఒకరు ఏమో నాకు తెలియదు అందరూ ఏడుస్తున్నారు నేను ఏడుస్తున్నాను అడిగి వేదనని చూపించారు ఆ వేదన అడిగాడు ఎందుకంటే ఏడుస్తున్నారు మీరు అందరూ నువ్వు కూడా ఏడుస్తున్నారు అంటే ఏడు పదవవాడిని బలి పొందది మహా అలాగా పదవవాడి అంటే నేను పది మంది ఏడు దాటి ఒక వచ్చాను పదవవాడు ఏడు పదవ మాడిని ఏడు పది అని చెప్పారు అంటే మరి నువ్వు సరిగ్గా లెక్క పెట్టావంటే నేను నాలుగు సార్లు లెక్క పెట్టాను ఆయనకి అర్థమైపోయింది ఆయన మీతో మాట్లాడుతుండగానే లెక్కలు వేసుకున్నాడు ఆయనకి అర్థమైంది అర్థమైంది ఓకే ఇంకోసారి లెక్క పెడతావా అని అడిగారు వీడన్నాడు ఏ ముసలాయినా నువ్వు ఉంటే రాజు చుట్టూ వైపు నేను నాలుగు సార్లు లెక్కముంటాను తొమ్మిదే వస్తాం పదవవాడు లేదు పదవవాడు దాగం లేదు ఎత్తుకుపోయింది నేను వినండి నేను తెలిసిన నాకు తెలుసు అయినా కూడా కథ మీరు వినండి ఆయన కథ లేకపోతే నిజమో అని చెప్తాను అప్పుడు ఆయన ఏమన్నారంటే అలాగేనమ్మా ఇంకొకసారి నా కోసం ఇంకొకసారి నువ్వు చాలా చదువుగా లెక్కపెట్టేసావు చాలా బుద్ధిమంతుడు దాంతో సందేహం లేదు నేను పెద్దవాడిని నా మాట కాదనట ఇంకొకసారి సరే అరే మళ్ళీ అందరూ కరెక్ట్గా నిలబడి అంటారా ఇంకా నిలబడితే నిలబడండి జంతు కరెక్ట్గా నిలబెట్టారు లెక్కపెట్టమ్మా one two three eight nine అలాగే అప్పుడు ఆయన వీటితో అన్నారు దశమీ అన్నట్టు దశమ సుత్వమతి అని అన్నాడు అంటే వాడికి నోరు ఇలాగ వెళ్ళబెట్టి అలా చూసి అవును అవును ఇంతకు ముందు తెలియలేదు ఇప్పుడు తెలిసింది అజ్ఞానం జ్ఞానం ఇంతకు ముందు మీకు తొమ్మిది ఎందుకు వచ్చిందయ్యా అంటే ఇంతకు ముందు పదము వాడు కనబడలేదు పరమోక్షం ఇప్పుడు కనబడతాయి అపరమోక్షం అది ఇది పదము వాడి కాక బాగుందని గాథ ఆత్మస్వరూపాన్ని నేను తెలుసుకోవాలి నాకు తెలియదు తెలియకపోవడం తత్వం కాబట్టి నీ స్వరూపాన్ని నువ్వు తెలియదని అన్న అనడమే తప్పు అది తెలియడము అన్నది కంటే తెలిసింది అన్నమాట కూడా దానికి తగ్గట్టే దానికి ఆపోజిట్ పరోక్షము అంటే అపరోక్షము అని ఆలోచిస్తుంది వాస్తవంలో అది పరోక్షము కాదు అపరోక్షము కాదు నువ్వే అది అజ్ఞానము కాదు జ్ఞానము కాదు ముందే దశమస్ మమసి కాబట్టి ఇది పరోక్ష అపరోక్షములనే శబ్ద ప్రయోగం కాదు జ్ఞాన అజ్ఞానములనే శబ్ద ప్రయోగం కాదు దశము దశమస్వమతి అన్నప్పుడు ఎలా చేశామో అలాగే వీటిని ఆత్మస్వరూప విషయంలో చేస్తున్నారు తప్ప వాస్తవానికి మీరు ఇప్పుడు ఇక్కడ ఆత్మస్వరూపుడై ఉన్నాడు నేను తెలుసుకోవడమే ఆలస్యం తప్ప వేరేది లేదు తెలిసిందండి కాబట్టి నాకు ఆత్మ తెలియలేదు వంద జన్మల తర్వాత తెలుస్తుంది పది జన్మల తర్వాత తెలుస్తుంది అంటూ ఉంటే వాడిని తెలియదు తెలియకపోవడం నేను ఆత్మస్వరూపుడనై ఉన్నాను అని నేను నిశ్చయించుకుని శుద్ధ చైతన్య రూపంగా ఉంటే ఇప్పుడు ఇక్కడ నీకు ఆత్మస్వరూపము తెలిసినది ఎప్పుడైందండి మళ్ళీ వెళ్తాం పరోక్షం కానరానిది అపరోక్షం అనుభవమునకు వచ్చేది అయ్యో జ్ఞానం దేవేశ్వరది అజ్ఞానం తెలియనిది ఇది అనియు అదహాది ద్వయం రెండు జంట రెండు జంటలు నిత్యాపరోక్ష రూపేసి ఆత్మ నిత్యముగా స్వానుభవ రూపమే అయి ఉన్నప్పటికీ శాటు కలుగుతుండును యథా అది ఎలాగంటే దశమే పదవ ఒకడు కర్ర పుచ్చుకుని కాకి వెంట పరిగెడుతున్నాడు కాకిని కొట్టడానికి ఒక ఆయన ఎక్కడ మనుషులు తప్పు కాకి వెంట పరుగులు తీస్తూ కరుగుతున్న పరుగులు తీసుకున్నాం ఏమైందని అడిగాడు అయితే చెప్పాడు కాకి నా చెవి ఎత్తుకుపోయింది అప్పుడు ఈయన పనిచేసి చూశాడు వాడి చిన్న ఉంది కాకి ఎత్తుకుపోవడం ఈ కథ ఎలా ఉందో చూడండి కాకి చెవి ఎత్తుకోవడం ఏంటి కాకి చెంచ ఎత్తుకుపోతుంది కానీ కాకి చెవి ఎత్తుకోవడం ఏంటండి అలాగే ఎక్కడైనా ఉంటుందా నా చెవి ఎత్తుకుపోయింది కాకి అందుకోసం దాని వెంట పరిగెడుతున్నాను ఓకే ఆయన చూశారు వాళ్ళ చెవులు పొగలు శుభ్రంగా ఉన్నాయి ఏమెత్తుకోలేదు ఎక్కడ సన్యాసులు కాదు నీకు కాకి చెవి ఎత్తుకుపోయిందని కనిపించింది అంటే వాడెవరో చెప్పాడు నా చెవి తలకెత్తిపోయిందని చెప్పాడు అందుకోసం వీడు కథపడుతుంది రాజమండ్రి పడుతుంది అప్పుడు ఆయన ఓడి కూడా మీ చెవి ఎక్కడికి పోలేదు నీ దగ్గర ఉంది కాసేదికి పోలేదు నువ్వు మంచి ఆ కథ కిందలోనే పడేసాడు పైకెత్తడం మానే మానేశాడు నువ్వు చేస్తూ చెవులు తెలుసుకో తెలుసుకున్నాడు తెలుసుకుని నా చెవి ఎక్కిపోతుంది నా దగ్గరే ఉంది అన్నాడు ఈ ఆత్మజ్ఞానం అలాగే సరిపడిందండి మీ ఆత్మ మీ దగ్గరే ఉన్నది మీరు తెలుస్తూనే ఉన్నది తెలియలేదు అని అనుకుని మీరు పరుగులు తీసుకున్నారు పరుగులు ఎక్కడికి పరుగులు తీసుకున్నారు ఒకసారి మానసు ప్రపంచము సంసారంలో పనులు చూస్తారు గుర్తుపడుతున్నప్పుడు తిరుపతి కాశీ పనులు సంసారంలో ముందు పనులు చూస్తున్నారు ఆనందము ఆత్మయే ఆనందము కాశీను తిరుపతి వెళ్ళి చూస్తున్నాడు దేవుడు ఆత్మయే దేవుడు ఈ జనులు ఎలాంటి వాళ్ళు అంటే ఎవడో కాశీ చెవి తిరిగిపోయిందని తెలియదు చెప్తే దాని నమ్మి సహమత్వం కాశీలో తమకు చెప్పే జనులు మంచి కలిగి దేవుడు కోసం పరుగులు చేయడం సరిపడుతుంది పరోక్షమపరోక్షం జ్ఞానమజ్ఞానమిత్యద నిత్యాపరోక్షరూపేతి స్వయం స్యాశవే యథా అజ్ఞానావృక్షేప శోకాపదమేతే యోజన్యాశ్చిదాత్మని పదకొండు శ్లోకం ఈ శ్లోకాన్ని మళ్ళీ వారు పూర్ణ పూర్ణ పూర్ణముద్య పూర్ణ